స్టార్ట్ చేసుకుందామన్నా చేసుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడ తండ్రి మహిమాస్వరూపకు దేవ స్థితులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మాకు అనుగ్రహించినారు దీనివంతా మీరు మాకు సహాయకులు ఉన్నారనైనా ప్రతి పని మీరు ఘన విజయం అనుగ్రహించినారు అన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు ప్రభావ నీకే కృతజ్ఞతలైనా తిరిగినైనా ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ సన్నిధిలో ఓ ప్రభావ మీకు ఆరాధనలో పాల్గొనే యోగ్యతను ధన్యతలు మాకు అందరికి ఇచ్చినందుకే నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలైనా thank you Lord thank you Jesus thank you నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకే స్థితులు స్తోత్రమైన మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడిన ముందు బలపరచండి సరిజనైనా మీకు సంపూర్ణతలు మేము సంపూర్ణంగా సహాయపడండి మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పరలోకి గురించినైనా ప్రాణ త్వరగా నడిపించండి ప్రతి ఆటకాలు కొట్టివేసినాయి ఈ ఆరోగ్యంలో మేము తెచ్చుకోమని ప్రార్థిస్తామని ఇంపొందిన వాక్యం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తాం తండ్రి ఆమె నీ ప్రేమ ఎంతో ఘననీయము నీ వాక్యము ఎంతో రమణీయము నీ ప్రేమయే ఎంతో ఘననీయము దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి దేవాని అడుగు జాడలే నాకెంతో బలమైనవి నీ కనికరములలో జీవించుట నాకెంతో ఇష్టమైనవి నాకెంతో ఇష్టమైనవి నీ వాక్యము ఎంతో రమణీయము నీ ప్రేమయే ఎంతో ఘననీయము నీ వాక్యము ఎంతో రమణీయము నీ ప్రే ఎంతో ఘననీయము ఏసయ్యా ఎన్నడు మరువను నీ మేలులన్నీయు ఏసయ్యా ఉపకారములన్నీయు చీకటి నుండి వెలుగులోకి నన్ను నడిపించావు నన్ను నడిపించావు నీ వాక్యం ఎంతో రమణీయము నీ ప్రేమ ఏ ఎంతో ఘననీయము నీ వాక్యము ఎంతో రమణీయము నీ ప్రేమయే ఎంతో ఘననీయము ఎంతో ఘననీయము అలెలుయా శక్తి వరములు అన్న అంశం గురించి మనం ఒక రెండు మూడు వారాల నుంచి అనేసినాం ఈరోజు ముగించేస్తున్నాం చేస్తున్నాం ముందుకు వెళ్తాం పరిశుద్ధుల బగు తండ్రి మీకు వందాలైనా సర్వోన్నతులకు దేవ మీకే స్థితిలో స్తోత్ర అర్పించుకుంటున్నాం నైనా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభ మీరు తరిమని మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ వరాలు అన్న అంశముల గురించి ధ్యానించే అవకాశాన్ని భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించడానికి మీకు ఎంతో వడగాలి మేమెంతో ధనిలం ప్రభావం ఎందుకంటే ప్రభా ఎవరు వీటిని ధ్యానించలేని స్థితిలో ఉంటుండగా ప్రభా జలప్రాల కాలం ముందు మనుషులు యథావిధిగా జీవిస్తున్నారో ప్రభా ఆ రీతిగా జీవిస్తుంటే ప్రభావ మీరు మాకు మమ్మల్ని నోవా తరంలో ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో వందనాలు తమ తరంలో రహితులుగా విశ్వాస వీరులుగా వాళ్ళు జీవించినట్లు మేము చూసినాం ప్రభా మా తరంలో మా తరంలో మా కాలంలో ప్రభా మేము కూడా అదే రీతిగా రహితులుగా ఆ యొక్క విశ్వాస వీరుల్లో ఒక జాబితాలో మేము చేర్చబడే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని మేము ప్రార్థిస్తున్నాం లేక ప్రభు ప్రతి ప్రార్థనని మీరు వింటారు ఏవి కూడా మీరు నిర్లక్ష్యం చేయరు ఎందుకంటే మీరు సృష్టికర్త మమ్మల్ని మీరు సృష్టించుకున్నారు మీరు మీ స్వరూపంలో మమ్మల్ని పుట్టించినారు కాబట్టి నైనా మీ స్వరూపంలో మమ్మల్ని పుట్టించినారు ఎంతగానో మీరు మా పట్ల ఆసక్తి కలిగిన వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు మమ్మల్ని నిర్లక్ష్యం చేయరు కాబట్టి నైనా అంత స్పెషల్గా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు ఎంత వందనాలు కాబట్టి నైనా ఈ కృ ఈ కృపా వరాల గురించి మేము ధ్యానిస్తుండగా ముఖ్యంగా శక్తి వరాలు అందులో ప్రభు విశ్వాసం అన్న వరం అందరికీ విశ్వాసం ఉంటుంది కానీ విశ్వాసం అనే వరం కొందరికే ఉంటుందని మీరు అనేక పర్యాలు జ్ఞాపకం చేసినారు అదొక ఫలం అని కూడా ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రికలు మీరు మాకు చూపించినారు ప్రభు కాబట్టి నేను అటువంటి ఫలంలోనికి మేము వెళ్ళాలని మేము ప్రార్థిస్తున్నాం నేను మాకు ఆశ ఉంది ప్రభు ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు మీరు కాబట్టి మాకు అటువంటి విశ్వాసాన్ని అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం అవును ప్రభు మీకు తెలుసు మేము యథార్థంగా వాటిని మీ మయమార్థంగా వాడతాం ఎప్పుడు కూడా మా స్వార్థం కొరకు మా వ్యక్తిగత గుర్తింపు కొరకు మేము వాటిని వాడలేదు కాబట్టి నేను మీరు మాకు ఎన్నో వరాలు ఇచ్చినారు విశ్వాసం అనే వరం కూడా మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం అది మీ మహిమార్థాన్ని మేము వాడాలా ముఖ్యంగా అనేకుల జీవితంలో అవి దాన్ని మళ్ళీ మేము తీసుకొని రావాలా ఇవి మేమే కాదు ప్రభా ఇతరులకు కూడా అనుగ్రహించాలి అనుగ్రహ అందరు పొందుకోవాలన్న ఆశతో మేము ప్రార్థిస్తున్నాం అయినా వాటి ఆ జ్ఞానం అనుగ్రహించి మహిమనందమని ఏ కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గత వారము ఈ యొక్క విశ్వాసము అనే వరం గురించి బహు విశేషమైన విషయాలు మనం ధ్యానించినాం అక్కడ అయితే ఈ వరము వాటికి సంబంధించిన ఉదాహరణలు నేను మీకు బైబిల్ నుంచి చూపిస్తాను బైబిల్లో ఎవరికి ఇటువంటి వరం ఎందుకంటే పాత నిబంధన కాలంలో కూడా దేవుని భయంతో భయభక్తులు గలవారున్నారు వారికి కూడా దేవుడు అంటే విశ్వాసం ఉండేది కానీ ముఖ్యంగా ఆ కాలంలో ఎవరికి ఉండేటువంటి వరాలు అవన్నీ మనం ఎట్లా అర్థం చేసుకోలేం మరి అటువంటి వరం నీకుంది లేదా అనేది ఈ ఎగ్జాంపుల్స్తో పాటు ఈ యొక్క ఉదాహరణలు నేను చూపించినప్పుడు అర్థమైపోతుంది అన్నట్టు నీకుందా అటువంటి వరం కాబట్టి ఆ వరాన్ని నీ దగ్గర ఉందా అని పంచి చూపించుకో చూసుకోవాలంటే ఇది అర్థం చేసుకోవాలి మొదటిదిగా నేను పోయిన వారం జ్ఞాపకం చేసింది ఏంటంటే రక్షింపబడ్డ వారికి అందరికీ విశ్వాసం ఉంటుంది సింపుల్ విశ్వాసం ఉదాహరణకి రక్షణ అర్థమైన విశ్వాసం అని నేను మీకు చూపించినాను కదా సాధారణమైన విశ్వాసం సాధారణమైన విశ్వాసం అంటే మనకు తెలుసు మనిషిలో మనిషి విశ్వాసం పెట్టడము ఈరోజు రాత్రి తర్వాత తెల్లవారి ఉదయం జరుగుతుందన్న విశ్వాసం ఇవన్నీ సాధారణంగా కనిపించే విశ్వాసం అదే రీతిగా రక్షణార్థమైన విశ్వాసం గురించి మనం బహుదీర్ఘంగా గణించినాం పోయిన వారం అయితే రక్షణార్థమైన విశ్వాసం బహు ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఉదాహరణకి మనం చూస్తాం ఆ కల్వరి శిలలో యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు తన పక్కన ఇరు పక్కన కుడి ఎడమలకి ఇద్దరు దొంగలు వెళ్ళడం మనం చూస్తున్నాం అందులో ఒక్క దొంగనే ఈ యొక్క రక్షణార్థమైన విశ్వాసం కలిగిన వాడు ఆ క్షణంలో ఆ మూమెంట్ లో అతనికి ఏ రీతికి వచ్చింది అది విశ్వాసం ఆయనకి ఏం తెలియదు వాక్యం తెలియదు రక్షణ ఏసు ప్రభు గురించి అంతగా తెలియదు కానీ ఒకటి గ్రహించగలిగింది ఏంటంటే మేము తప్పు చేసినందుకు సెలవు అనుభవిస్తున్నాం ఈయన ఏ తప్పు చేయలేదు అంతే అటువంటి రక్షణార్థమైన విశ్వాసం అతనికి ఉండే నేను తప్పదు చనిపోవడం అయితే అతనితో అంటున్నాడు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు దేవుడు ఏమంటున్నాడు యేసుప్రభు మీరు నీవును నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు అంతకంటే గొప్ప వాగ్దానం ఏం లేదు అది నమ్మిండు ఆ దొంగ అది రక్షణార్థమైన విశ్వాసం ఈరోజు చాలా మందికి ఇది అనుమానం ఇది రక్షణార్థమైన విశ్వాసం చాలా మందికి అనుమానం ఇప్పుడు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం నీకు రక్షణ లేదు ఏ కుటుంబంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ దేశంలో పుట్టినా రక్షణ కేవలం ఏసుప్రవణందు విశ్వాసం ఉంచడం వల్ల జరుగుతుంది కదా ఇది అందరికి ఉంటుంది కానీ అందరి జీవితాల్లో అద్భుతాలు చూస్తామా అంటే అటువంటి విశ్వాసం మనకు కనిపించదు అన్నట్టు కాబట్టి సాధారణంగా జరిగే విశ్వాసము సాధారణంగా కలిగే విశ్వాసం ఒక ఎత్తు అయితే విశ్వాసము అనే వరము పొంది జీవించడము మరి ఒక ఎత్తు ఒకసారి చూడండి రోమి రాసిన పత్రిక రోమి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనం రోమిల రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో మనం ఏం చేస్తామంటే తను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి వడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకున్న వాళ్ళని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితో చెప్పుచున్నాను కాబట్టి ఇక్కడ బహు ఆశ్చర్యంగా ఉన్నది కదా ఈ విషయం ఇక్కడ చాలా తేటగా ఉంది దేవుడే ఒక్కొక్కరికి విభజించి ఇస్తున్నట్ట విశ్వాస పరిమాణం చెప్పండి నీకు ఎందుకు అపరిమితమైన విశ్వాసం ఇవ్వాలా ఏమైనా గొప్ప పని చేస్తేనే కదా ఆయన కొరకు శూర్యకార్యములు చేస్తేనే కదా నీకు నీ పరిమాణాన్ని పెంచేది విశ్వాస పరిమాణం అంటే ఏంటంటే నీ చుట్టూ అన్నట్టు పరిమాణం అంటే నీ చుట్టూ ఉన్న గీతని విశాలం చేసుకుంటూ పోవాలంటే నువ్వు ఏం చేస్తున్నావు దాని తగినట్టే కదా నీకు ఇవ్వాలి నువ్వు ఆయన కొరకు ఏదైనా సూర్యకాలంలో చేస్తున్నట్టే నీకు అటువంటి విశ్వాసం ఇవ్వాలా కానీ ఆయన కొరకు నువ్వు ఏం సూర్యకాలం చేయనప్పుడు నీకు ఉన్న విశ్వాసమే సరిపోద్ది అన్నట్టు కాబట్టి అక్కడ ఏముందంటే చాలా తేటగా ఆయన చెప్తున్నాడు రెండవ దశలో ఉంది రెండవ వచనంలో తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకునవలను స్వస్థ బుద్ధి అంటే ఏం చెప్పండి మీ హృదయంలో ఎటువంటి కపటము అసహ్యము ఉండద్దు అన్నట్టు చాలా కష్టం చెప్తున్న క్రిస్టియన్స్ కి చాలా కష్టం కానీ అసాధ్యమైతే కాదు ప్రతి కష్టమైంది అసాధ్యం అనుకోవడానికి కూడా వీల్లేదు మనం దాన్ని ఆ రీతిగా తీసుకుంటున్నామా స్వస్థ బుద్ధి గలవాడట్టుగా తగిన రీతిగా తను ఎంచుకునేవాళ్ళని అంటే నీ కొన్ని తీర్మానాలు తీసుకోవాలంటున్నాడు ఈ విషయము ఇటువంటి విషయాలు మీతో పంచుకోవాలంటే కూడా చెప్పండి అది ఏ రీతిగా సాధ్యం నాకు ఆ కృప ఉంటేనే మీకు ఇవి చెప్పగలను అంటున్నాడు పౌలు అక్కడ చూడండి నాకు అనుగ్రహపడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను కాబట్టి మరి అటువంటి కృప లేకుంటే నువ్వు కూడా ఈ వాక్యం ధ్యానించలేవు ఇంపాసిబుల్ అంటున్నావు దీన్ని ఏ రీతిగా అర్థం చేసుకుంటాం ఇప్పుడు నాకు కృప ఉంది కాబట్టి వీటన్నిటి గురించి నేను మీతో పంచుకున్నా అంటున్నాడు మళ్ళీ నీకు కృప ఉంటే నువ్వు దాన్ని స్వీకరిస్తావు కదా చాలా కష్టమే వీటిని ఈ వాక్యాన్ని ధ్యానించడం మరోసారి చదువుకుంటాం తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అంటే నీ నీ లెవెల్ ఏందో నువ్వు తెలుసుకోవాలంటున్నాడు నీ పొజిషన్ ఏందో నువ్వు తెలుసుకోవాలంటున్నాడు నీ లెవెల్ ఏంది నీ పొజిషన్ ఏందో నిన్ను నువ్వు తెలుసుకోవాలంటున్నాడు నేను నువ్వు గురించి ఎక్కువ ఎంచుకోనొద్దు అని కూడా చెప్తుండదు కాబట్టి దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటిగా తన రీతిగా తను ఎంచుకోవడం వలన కాబట్టి నీ విశ్వాసానికి తగినట్లు నీ బుద్ధి కూడా అని కూడా చెప్తున్నాడు దాని తర్వాత నీ స్థితి నీకెంతే ఇచ్చాడు విశ్వాసం అనేది నువ్వు పరిశీలించుకుంటున్నా కనుక్కుంటుండాలా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జరిగే క్రియలను బట్టి నీకు తెలుస్తుంది నీకు ఈ ఫలం ఉందా లేదా అనేది నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి జవాబు వచ్చిందా ఏ రూపకంగా వచ్చింది అది నువ్వు గ్రహించగలిగితే నీకు విశ్వాసం అనే ఫలం ఉందా లేదా ఎందుకంటే విశ్వాసం అనేది వరం ఉన్నప్పుడు వరాన్ని పాటిస్తేనే ఫలం అన్నట్టు నీకు ఫలం రాదు లేకపోతే దాన్ని ఆ రీతిగా తీసుకోకపోతే నీకు ఫలం రాదన్నట్టు ఆ విషయం అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు కాబట్టి ప్రతి ఒక్కరికి దాన్ని పంచిపెడుతున్నాడు ఆశ్చర్యం అది మెయిన్ పాయింట్ అది మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి దాన్ని ఒక పరిమాణం చెప్పున అంటే ఒక కొలత చెప్పున పంచిపెడుతున్నాడు ఎందుకు అంటే నీకు స్వస్థకు దిగలడం కొరకు తర్వాత నీ స్థితిని నువ్వు గ్రహించగలిగితేనే అదొక పాయింట్ ముఖ్యంగా నీ స్థితిని నువ్వు గ్రహించగలిగితేనే అది పాయింట్ మే కాబట్టి ఆయన కృప మనకుంది కాబట్టే ఈ వాక్యాన్ని మనం ధ్యానించగలుగుతున్నాం ఆయన కృప నాకుంది కాబట్టి నేను దీని మీద పంచుకోగలుగుతున్నాను లేకపోతే ఇంపాసిబుల్ నాకు కూడా ఎందుకంటే ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ ఇయర్స్లో నేను అనుకుంటాను ఒక్కసారి అయితే నేను మన మన పాడ్కాస్ట్ చూసిన పాడ్కాస్ట్ లో ఒక్కటే రికార్డింగ్ ఉంది స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేది గతంలో ఒకటే రికార్డింగ్ ఉంది ఇప్పుడు ఈ వర్షిప్ అవర్ కాకుండా ఈ మధ్యాహ్నం పూట వర్షిప్ కాకుండా గతంలో ఏదో ఒక సండే రోజు ఏదో చర్చిలో నేను ఒక్కటే రికార్డింగ్ చేసిన one one gifts of the holy spirit so నేను ఉదాహరణ సండే అయితే అంత విశదీకరించి చెప్పలేము ఎందుకంటే half an hour forty minutes లో ముగించేస్తాం వాక్యం బట్ ఆసక్తి కలిగిన వారికి వీటన్నిటిని విశదీకరించాలంటే ఎన్నో గంటలు పడుతుంది కదా ఈ రోజు వల్ల మనుషులకి వాళ్ళ సొంత పనుల కొరికే టైం లేదు మరి కుటుంబాల కొరకు టైం లేదు మరి దేవుని కొరకు ఎడబెడతారు దేవుని వాక్యం కొరకు పెట్టలేదు మనుషులు అందుకే విశ్వాసం కోల్పోతుంది ఆయన వచ్చే టైం కనీసం ఎన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే వరలలో విశ్వాసం అనే వరము బహు డిఫరెంట్ అన్నట్టు సాధారణమైన విశ్వాసం కంటే వ్యత్యాసం కలిగింది ఇది ఇది స్పెషల్ అన్నట్టు బహు ప్రాముఖ్యమైన విశ్వాసం అన్నట్టు ఇది ఈ ఈ విశ్వాసం ఎటువంటిదంటే మానవ ప్రమేయంతో సాధించేది కానీ కావు ఇవి అసాధ్యమైనవి కొన్ని నీ జీవితంలో సాధించినవి నీ వలన అసాధ్యం అది కేవలము దేవుని వలన సాధించబడ్డాయి అన్నట్టు అంటే ఆయనని నీకు సాధించిస్తుంది అన్నట్టు అంటే బహు తేటగా నువ్వు చూడగలవు నీకు ఈ విశ్వాసం అనే వరం ఉంటే దేవుడే డైరెక్ట్ గా నీ ద్వారా పనిచేస్తున్నాడంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరుగుతూ ఉంటాయి అన్నట్టు ఇది మనుషులకు అసాధ్యము అని ఎప్పుడు చెప్తాం ఆ విశ్వాస వరం వల్ల కలిగి కలిగిన అద్భుతాలను బట్టి ఇది మానవులకి అసాధ్యం బ్రదర్ ఇది ఇది తప్పక ప్రభు చేసిన సందర్శ సాక్షిస్తారు ఎందుకంటే అది విశ్వాసం అనే వరం కలిగిన వాడి ద్వారా జరిగింది అన్నట్టు అసాధ్యమైన దాన్ని చూపించడమే ఈ విశ్వాసం యొక్క ఉదాహరణ లేదంటే దీన్ని కృపవరంలో ఎందుకు చేర్చాలా జాబితా చేయాలా చేయట్లేకపోతే అంటే మానవులకు అసాధ్యమైన అద్భుతాలు అన్నట్టు తర్వాత మానవుల ప్రమేయం లేకుండా జరిగే అద్భుతాలు ఈ విశ్వాసం యొక్క గుణగణాలు లేక ఉదాహరణ అంట ఇది ఎట్టి పరిస్థితులు మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం అని చెప్పినప్పుడు నీ సేవలో అది జరిగిందంటే నీకు ఆ వరం ఉన్నట్టు లేదంటే నీకు ఆ వరం లేదన్నట్టు నీకు సాధారణమైన విశ్వాసమే ఉంది అంతే ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న విశ్వాసము ఈ రోజు కూడా అదే విశ్వాసం ఉందన్నట్టు చర్చిలో ఈ టైప్ విశ్వాసమే కనిపిస్తుంది ఈ రోజు కూడా మనకి ఒక యాభై సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన సేవకుడు యాభై సంవత్సరాల తర్వాత కూడా అదే రీతిగా సేవలు ఉన్నాడంటే ఆ వరం ఇంకా నీకు అనుగ్రహించబడలేదన్నట్టు ఎందుకంటే ఇద్దరు చూసిన రోమ రాష్ట్ర పత్రిక పన్నెండో అధ్యాయంలో ఆయన ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణం చొప్పున దాన్ని అనుగ్రహిస్తున్నాడు అన్నాడు పంచిపెడుతున్నట్టు విశ్వాసం అందరికీ ఒకటి రీతిగా లేదు ఒకరికి కేవలం రక్షణార్థమైన విశ్వాసము ఒకరికి సాధారణమైన విశ్వాసం ఇవే చూస్తున్నాం కానీ విశేషమైన విశ్వాసం అది మనకి ఎక్కడ కనిపిస్తుంది నేను అవి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తా ఉదాహరణగా వాటిని బట్టి మీరు అర్థం చేసుకుంటారు ఇటువంటి విశ్వాసం అందరికి ఉందా అంటే అందరికీ లేదు బట్ అందరికి కలుగుతుందా అంటే అందరికి కలుగుతుంది అది కూడా నేను చెప్పాలి మీకు ఇది అందరికి కలుగుతుంది అంటే ఖచ్చితంగా అందరు కలుగుతుంది ఎందుకు అంటే ఇటువంటి విశ్వాసం కేవలము కృత నిబంధన కాలంలో యేసు ప్రభులనే మనం చూస్తాం అదే రీతిగా పేతుల జీవితంలో చూస్తాము పౌల జీవితంలో చూస్తాం అయితే ఇది తరచుగా జీవితాంతం ఉందా అంటే జీవితాంతం నేను చూడలేదండి ఉదాహరణకి పేతులు శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ మనం చూసినాం రోడ్డు మీద కుట్టివాడు నా దగ్గర వెండి బంగారంలో లేవు నదిరైన ఏసుకృష్ణ లేచి నడువు అంటే లేచి నడిచేడు అది విశ్వాస వరం అది మానవులకు అసాధ్యం అది కానీ దేవునికి సాధ్యం అని చూపించేదే విశ్వాస వరం మళ్ళా దాని తర్వాత పేతులు ఇక్కడ కూడా అటువంటి కార్యాలు చేయలేదు అంటే ఆయనకు విశ్వాసం పోయిందా పోలేదని చెప్తా నేను అది క్రొత్త నిబంధనలో ఒక టైంలో దేవుడు అనుగుణంగా అది అనుగ్రహిస్తున్నాడు ఒక వ్యక్తి శ్రమల గుండా పోతున్నప్పుడు నువ్వు అతని గురించి ప్రేమించినప్పుడు అతని జీవితాల్లో విశేషమైన సమాధానం వచ్చినప్పుడు విశ్వాసం అనే వరం అక్కడ పనిచేసింది అన్నట్టు ఇప్పుడు నువ్వు హాస్పిటల్స్ పోతావు చాలా మంది బెడ్ల మీద చాలా కాలం నుంచి ఉంటారు నువ్వు టక టక టక ప్రార్థన చేసి బయటకు అందరూ డిశ్చార్జ్ అయిపోతారు నీకు ఆ వరం ఉన్నట్టు విశ్వాసం అనే వరం దాని పరిణామమే స్వస్థత వరం అంటే వరాలన్నీ అటు ఒకదానికొకటి కనెక్షన్ ఉంటాయి బైబిల్ అది నేను ఇప్పుడు ఎప్పుడు చూపియను నేను ఇప్పుడు టోటలీ డిఫరెంట్ రూట్లోకి వెళ్ళిపోతాం మనం ఒక వరము ఇంకొక వరంకి కనెక్షన్ అన్నట్టు అది ఎందుకంటే పరిశుధాత్ముడు ఆ రీతిగా కొనసాగుతూ ఉంటుంది తన తన కార్యాలను కొనసాగిస్తూ ఉంటాడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నీకు ఇంతకు ముందున్న విశ్వాసం కంటే బహుగా ఫలించిన విశ్వాసం అంటే ఈ వరం నీ జీవితానికి రావాలంటే ఫలించేటటువంటి విశ్వాస వరం నీలో రావాలంటే ఒక సత్యాన్ని గ్రహించాలి ఏంటంటే మన ప్రభు తాగిన ఆ ఊట లోనిదే నువ్వు నేను కూడా తాగుతున్నాం ఈ విషయం అర్థం చేసుకోవాలి యేసు ప్రభు ఏ ఊటలోని నీళ్లు తాగిండో మనం కూడా అదే ఊటలోని నీళ్లు తాగుతున్నాం కాబట్టి మనకి కూడా అదే సాధ్యం ఆ ఊట మనకు తెలిసిందే తండ్రి అని కాబట్టి ఆయన అదే ఊటలోనే నీళ్ళు తాగిండు నువ్వు నేను అదే ఊటలో నీళ్ళు తాగినాం ఆయన చేయగలిగిందంటే నువ్వు చేయగలవు అందుకే నా ఎందు విశ్వాసం ఇష్టవాడు నాకంటే బహుగా క్రియలు అద్భుతాలు చేయాలి అంటే ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఆయనలాగా నువ్వు ఉండగలవు ఆయనలాగా నువ్వు సేవ చేయగలవు ఆయనలాగా నువ్వు అద్భుతాలు చూడగలవు చేయగలవు చాలా మందికి ఒక బలహీనత ఏం తెలుసా ఒక ఒక తలంపు ఏంటంటే దేవుడు అందరినీ మోజస్ లాగా తయారు చేసిండ అందరినీ అపోస్ల పౌరు లాగా తయారు చేసిండ ఖచ్చితంగా కాదని నేను చెప్తాను కానీ అందరికీ ఆ యోగ్యత అయితే ఉన్నది ఎందుకంటే అందరం ఆయన పిల్లలమే కాబట్టి ప్రతి ఒక్కరికి కొలత లేనంత విశ్వాసం ఇచ్చిండా అంటే కొలత ఎప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు నింపుకున్నప్పుడు తెలుస్తుంది కొలత నువ్వు నింపుకున్నప్పుడు నీకు ఎట్లా తెలుస్తుంది కొలత ఇప్పుడు మీ ఇంట్లో బియ్యం అది ఉంటుంది ఏమంటారు దాన్ని బకెట్ గిన్నె ఏదో పెట్టుకుంటారు మీరు బయట నుంచి బియ్యం తీసుకొచ్చి నింపుకుంటారు దాంట్లో సో ఎన్ని ఒక ఇరవై ఐదు కిలోలు యాభై కిలోలు సంచేయాలి అంతేకంటే ఎక్కువ ఉండదు అది సో నువ్వు ఎంతగా నింపుకుంటే అంతే కొలత కాబట్టి మనం నేను చెప్పేది ఏంటంటే ఈ విశ్వాసం అనే వరము అపరిమితమైంది దానికి లిమిట్ లేదన్నట్టు అది కేవలము ప్రభు ద్వారానే సాధ్యము అన్న విషయం నువ్వు గ్రహించాలి ఇది మనుషులకు అసాధ్యం కానీ మా ప్రభుకి సాధ్యం మనం చూస్తాము స్వస్థత వరకు కూడా పరిమితి ఉంది కానీ విశ్వాసం అనే దానికి అపరిమితం అందుకే మనము ద్రోవిడ రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒక వాక్యం చేస్తూ ఉంటాం సాధారణంగా నేను ఎప్పుడు ఎనిమిదో అధ్యాయానికి దగ్గరితో వస్తూ ఉంటాను ద్రోవిడ రాష్ట్ర పత్రికలో అక్కడ మనం ఏం చేస్తామంటే ద్రోవిడ రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయము చివరి వర్షం అయితే మన ప్రభుని ఏసుక్రీస్తు తల్లి ప్రభు అయిన క్రీస్తు చేసిన తల్లి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరని నేరదని రూఢిగా నమ్ముచున్నాను ఈ రూఢిగా నమ్ముచున్నానంటే అది అపరిమితమైన విశ్వాసం అన్నట్టు రూఢిగా అంటే నిశ్చయంగా పర్ఫెక్ట్ గా మన ప్రభు అయిన క్రీస్తు చేసిన తల్లి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను ఈ లోకంలో ఏది కూడా ఏ శక్తి కూడా నన్ను మన ప్రభు అయిన ఏసుక్రీస్తునందలి ప్రేమ నుంచి నన్ను ఎడబాయ లేదు ఏది కూడా నన్ను ఎడబాయలేదు అంటే విడదీయలేదు నన్ను నా ప్రభు నుంచి అంత రుడిగా నమ్మచ్చు నమ్ముచున్నావా చాలా మంది వదిలేసుకుంటారు కదా చాలా మంది వదిలేస్తారు కానీ ఇక్కడ పట్టుకొని చూస్తుంది రౌల రాష్ట్ర పత్రిక ఎనిమిది ఎనిమిది ముప్పై ఏడవ కాబట్టి ఇటువంటి పవర్ఫుల్ విశ్వాసము ఒక వర రూపకంగా మనకు అనుగ్రహించబడింది అందుకే అదే అధ్యాయం అంతా ఏం చెప్తుందంటే మనము వీరులం అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అన్నట్టు మనము వీరులం ఈ విషయం అన్నిట్లో విశ్వాస వీరులతో మనము గుర్తించబడ్డం అని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అధ్యాయం అంతా దానికి సంబంధించింది కాబట్టి విశ్వాస వీరులు ఎట్లుంటారు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు అన్నట్టు ఎప్పుడు వాళ్ళు చూస్తుంటారు ఇందులో ఈ యొక్క ఆకాశ సమూహం ఉన్నది చీకటి శక్తులు ఉన్నవి అన్న విషయాన్ని మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఈ వరం యొక్క ప్రాధాన్యత ఏంటంటే విశ్వాసం అనే వరం యొక్క ప్రాధాన్యత మనిషి యొక్క క్రియల వలన కాక ఇది కేవలం దేవుని వల్ల కలిగింది అని చెప్పేదే ఈ యొక్క వరం యొక్క ప్రభావం అన్నట్టు ఉదాహరణ లేక చెప్పడాలంటే అదొక ఉదాహరణ ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి నేను రోజుకి వాక్యాన్ని ముగిస్తే దీంతో విశ్వాసం వరము అన్న అంశాన్ని మనం ముగిస్తాం మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ వరం గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం స్వస్థత వరం గురించి అనుకుంటాం కాబట్టి మొదటిదిగా మోషే గురించి మనం చూస్తాం మోషే ఆ యొక్క ఫరో యుద్ధకు వచ్చినప్పుడు ప్రపంచంలోని గొప్ప దేశం ఒకప్పుడు ఇది ఫరో ఐగుప్త దేశం అటువంటి గొప్ప దేశము ఒక గొప్ప రాజు ఎదురు నిలబడండి మోషి తర్వాత ఏం చేసింది మనకు తెలుసు అంత గొప్ప రాజు ఎదుట తన చేతిలో ఉన్న కర్రను క్రింద పడేసిండు అప్పుడు ఏమైంది అది అదొక పెద్ద తాజ్బాబులాగా తయారైంది కానీ ఫరో దగ్గర ఉన్న ఆ యొక్క మంత్రజ్ఞులు కూడా ఆ రీతిగానే వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క పడేసినప్పుడు కట్టెలను అవి కూడా పాములైనవి కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే మోసే దగ్గర ఉన్న ఆ యొక్క సర్పము ఆ తక్కిన వాటిని ఆ యొక్క మంత్రగీల సర్పంలని మింగివేసింది తర్వాత ఎప్పుడైతే మోసే తిరిగి ఆ సర్పంని తన తోకని పట్టుకొని నిలబెట్టినప్పుడు తిరిగి అది తన చేతిలో కడ్డి ఏమంటే రాడ్ అయిపోయింది అక్కడ తెలుస్తుంది మనకి విశ్వాసం అనే వరకు అది తిరిగి మళ్ళీ అతని చేతిలో ఒక కరలాగా కావడం అనేది ఒకటి అతని దగ్గర ఒక ఏమంటాము దైవికమైన శక్తిని మనం చూడగలుగుతున్నాం ఆ విశ్వాసం అటువంటి శక్తిని మనకి రుచి చూపిస్తుంది అన్నట్టు తర్వాత మోసే చేసిన ప్రతి కార్యాలలో దేవుని హస్తము బహు తేటగా కనిపిస్తుంది అప్పుడు చూసినప్పుడు చివరికి అంటాడు ఇది మనుషుల వల్ల కలగలేదు అంటాడు ఇది హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటాడు ఏలియా జీవితంలో అదే చూస్తాం మనం ముఖ్యంగా ఆ కరువు కాలంలో ఒక ప్రవక్త కూడా కరువు శ్రమను అనుభవించాల్సి వచ్చింది ఈ రోజుకి కూడా అంతే ఆర్థిక స్థితి పతనం అవుతుందని పతనం అవుతుందని ఎన్ని సంవత్సరించి నేను చెప్తా ఉన్నాను అవన్నీ నెరవేరుతున్నాయి ఈరోజు మనకు బాహాటంగా ప్రపంచం అంతటా ఆర్థిక స్థితి పతమైనప్పుడు నీ పరిస్థితి ఏంది అన్నప్పుడు ఏరియా పరిస్థితి ఏందో నీ పరిస్థితి కూడా అదే రీతి ఉంటే నీకు ఆ వరం ఉన్నట్టు విశ్వాసం అనే వరం అంటే అది స్పెషల్ అన్నట్టు మనం అదే చూస్తాం మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో రోజు కొంచెం చూపిస్తాను నేను మీకు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం నుంచి అతను ఆ యొక్క కరువు కాలంలో ఏం జరిగిందనండి అతనికి ఏం జరిగింది ఆ కరువు కాలంలో అయితే తినడానికి తిండి లేదు షాప్స్ లేవు ఎక్కడ లేదు ఆహారము అప్పుడు మళ్ళీ ఎట్లా బ్రతకాల ఏరియా తన దగ్గర ఉన్న శిష్యులందరినీ ఎవరింటి వాళ్ళకి పంపించేసి ఉంటాడు సమ్మర్ హాలిడేస్ లాగా మళ్ళా రండి హాలిడేస్ తర్వాత అతను ఏమి వండుకోలేదు కదా ఏదైనా రాళ్ళు ఏమైనా తొవ్వి భూమిలోకి వెళ్ళి గడ్డలు తీసుకొని ఉడకబెట్టుకు తిన్నాడు అంటే లేదు కానీ దేవుడు మటు అతని మటుకు దేవునికి వదనాలు చెప్తున్నాడు నువ్వు నా వసతులను తీరుస్తున్నావు అది విశ్వాసం అనే వరం అప్పుడు దేవుడు సారపత్తుకు పొమ్మని చెప్పిండు సారపత్తు పోయినప్పుడు అంటే ఒక గొప్ప ప్రవక్తని ఒక పేద విధురాలు పోషించడం ఏంటంటే బహు ఆశ్చర్యమైన వాక్యాంశం పేద విధవరాలు గొప్ప దైవజనుని పోషించడం అన్న ప్రార్థన ఒక వాక్యం అంశం తీసుకుంది దాని గురించి మీరు ప్రకటించండి పేదవాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అది నువ్వు బహు పేదవాడు అయి ఉండొచ్చు కానీ నువ్వు ఎప్పుడు కూడా ఏలియా లాంటి వాడికి నేను మొదటి రొట్టె ఇవ్వలేదు నేను ఇదే విషయం చెప్తా ఉంటాను కేబిపిఎంలో మనము ఎప్పుడు ఒత్తిడి చేయము ఎవరికి కాలు కలియమని ఎందుకంటే మనం ఏదో చర్చ్ సిస్టమ్ లాగా పెట్టుకొని కానుకలు ఉంటే కిరాయిలు కట్టుకోవడానికి చర్చ్ కరెంటు బిల్లు కట్టుకోవడానికి చర్చ్ వాటర్ బిల్లు కట్టుకోవడానికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకోవడానికి మనుషులు చర్చకు వస్తే వాళ్ళ వాళ్ళకి అవసరాలన్నిటి తీర్చడానికి అట్లాంటి ఆలోచనలు మనకి లేవు ఎందుకంటే మనం అటువంటి సిస్టంలో లేవు మనం చేసి మన చర్చి ప్రపంచాత్మకంగా విస్తరించింది ఎవరి వాక్యాన్ని స్వీకరిస్తున్నారో వాళ్ళ చర్చల మెంబర్ అన్నట్టు కాబట్టి మనం ఎప్పుడు కూడా మనుషుల్ని కానుకలు ఇవ్వమని ప్రోత్సహించలేదు కానీ అది తప్పు అని కూడా నేను చెప్తాను ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఎందుకంటే ఇక్కడ మనం ఉపహన రీతిగా చూస్తున్నాము ఆ విధానాలు నమ్మింది ఏలియా కూడా నమ్మిండు దేవుణ్ణి ఏలియా అనొచ్చు కదా ప్రభా నేను ఇంత గొప్ప ప్రవక్తని అందుకే ఇందాక చూసిన రెండు రాష్ట్ర పత్రిక ఒక్కొక్కరికి ఎందుకు వాడి పరిమాణం చెప్పిన పంచిందంటే నీ పరిస్థితిని నువ్వు గ్రహించగలిగితేనే ఈయన గొప్ప ప్రవక్త అయ్యుండి గజగజ ఉంటారు మనుషులు అట్లాంటాడు అయ్యుండి రాజుగారు పోవచ్చు కదా ఎందుకు రాజు ఒక విధరాజులకు ఎందుకు పోల్సి వచ్చింది దేవుడు అతనికి కూడా అది టెస్ట్ చూపిస్తున్నాడు ఈ వరంని ఎట్లా టెస్ట్ చేయాలో చూసుకో అని నీకు ఇచ్చిన ఈ వరంని నువ్వు ఇప్పుడు టెస్ట్ చేసుకో ఆ విధాల దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది ఆ విధాల దగ్గర కూడా ఏం లేదు కదా తన పిల్లలు ఆయన ఉంది కదా అప్పుడు ఈయన పోయి ఆమె అడుగుతున్నాడు నా కొరకు ఒక రొట్టెని తీసుకుంటారు ఆ టైం ఏమన్నది విధరాలు నా దగ్గర జస్ట్ కొంచెం పిండి ఉంది కొంత నూనె ఉంది అంతే అది నాకు నా కొడుకుకు తప్ప సరిపోదు అప్పుడు ఏలియా ఏమన్నాడు ముందు ఒక చిన్న అప్పం నా కొరకు తీసుకొని రా ఎప్పుడైనా మన సంపాదన మన రాబడిలో ఫస్ట్ పార్ట్ దేవుడికి ఇవ్వాలి ఎంత అనేది నువ్వు తీర్మానించుకో పాత నిబంధన ఆచారాలు పాటిస్తున్నావా దశమ భాగం ఇస్తావు కృత నిబంధన ఆచారాలు పాటిస్తున్నావా నీ హృదయానుసారంగా నువ్వు ఇస్తావు ఫస్ట్ కేక్ దేవునికి ఇవ్వాలా దేవుడు అంటే దేవునికి ఇస్తే ఎట్లా పోయి దేవుని బొమ్మ ముందు పెడతావా వాళ్ళు పెడతారు అన్నిళ్ళు బొమ్మ ముందు పెడతారు ఆహారము మిఠాయిలు పండ్లు డబ్బు అది తప్పు కదా ఆచారం నువ్వు ఫస్ట్ అపోస్ల పాదల దగ్గర పెట్టాల కృత నిబంధన సేవకు అయితే కానీ నువ్వు చెయ్యలేదు ఎప్పుడు అది కాబట్టి నువ్వు ఇంకా పేద విధరాల్లాగానే ఉండిపోయావు నీ లైఫ్లో అక్కడే తెలుస్తుంది నువ్వు కేవలం విశ్వాసంలో ఉన్నావు కానీ విశ్వాసం అనే వరంలో లేవు నువ్వు దైవజనుమయ్యండి గొప్పల మీద ఆధారపడుతున్నావు కానీ పేదల మీద ఆధారపడలేదు నువ్వు ఎప్పుడు ఇది మన కొరకు చూపించింది సేవకులకు సేవకులు ఏం చేస్తారు సాధారణంగా ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడినే ప్రోత్సహిస్తారు కదా చర్చిట్లో మనం అట్లుంటాం మనం పేదవాళ్ళనే ప్రోత్సహిస్తూ ఉంటాం మన సేవలు వాళ్ళ ఫస్ట్ కేర్ తీసుకుంటున్నాం మనం అందరం ఏబిపిఎంలో అదే ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం పేదవాళ్ళ దగ్గర పోతాం వాళ్ళు పెట్టేది ఏదో తింటాము కానీ వాళ్ళకు మనం ఇంకా ఉల్టానే సహాయం చేసిపోతుంటాం సాధారణంగా ఏ పాస్టర్లు కూడా కానుకలు తీసుకోకుండా పోరు మనం ఉల్టా ఇచ్చిపోతాం అటువంటి సేవ ఎక్కడ ఉందంటే ఉన్నాయి ఎందుకుంటాం మనకి ఇచ్చిన దేవుడు ఇంకొక ఇంకొక సేవకులకు ఇచ్చింటాడు ఎక్కడో ప్రపంచంలో కాబట్టి ఆమె విశ్వాసం నమ్మింది ఏలియా చెప్పిన మాటని నమ్మిపోయి ముందు ఫస్ట్ రొట్టె ఆయనకి ఇచ్చింది ఈ సంపాదన అంతట్లో ఫస్ట్ రొట్టె ప్రభుకి ఇవ్వాలి తర్వాత నువ్వు నీ కుటుంబం తినాలి అప్పుడు ఏది పాయింట్ ఏంటంటే నువ్వు ప్రతి దాంట్లో దేవునికి ప్రాధాన్యత ఇచ్చినావు అదే పాయింట్ అక్కడ నువ్వు ఎంత ఇచ్చినావు కారకాలని ఎవరు అడగడు ప్రాధాన్యత నువ్వు దేనికి ఇచ్చినావు ఫస్ట్ నీ లైఫ్లో ఏలియా ఫస్ట్ అది తీసుకున్నాడు ఆ స్త్రీ ఏలియాకి మొట్టమొదటిసారి ఇచ్చింది మొట్టమొదటి అప్పం ఆయనకి ఇచ్చింది ఎందుకంటే ఆమె విధేత చూపించింది ఆ దైవజన్ యొక్క ఆజ్ఞకి ఆయన దేవుని యాజకుడు దేవుని ప్రవర్తన గ్రహించగలిగింది కాబట్టి ఎన్ని రోజులు కాలు కరువు తీరేంత కాలము నూనె ఆగిపోలేదు పిండి కాలేదు అది కదా విశ్వాసం అనే వారం యొక్క పరిమాణం ఒక విధరాలని కూడా దేవుడు కరువు కాలంలో ఎంతగా పోషించాడు బహు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఈ విధాన్ని ధ్యానించినప్పుడు ఏలియాకుండే ఈ వరం ఇది ఎలీషాకు కూడా వచ్చింది వరం ఎలీషాకు వచ్చింది వరం అనేది పైన కొన్ని వారాల క్రితం చూపించిన రెండు రాజుల గ్రంథం ఆరో అధ్యాయంలో తన శిష్యులు బైబిల్ కాలేజ్ శిష్యులు వాళ్ళు బైబిల్ స్కూల్లో శిష్యులు ఒక శిష్యుడు చెట్లు కట్ చేస్తా ఉన్నాడు ఇల్లు కట్టుకుందాం అనేసి ఆ గొడ్డలి ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు పక్కింట్లోకి వెళ్ళి ఆ ఎరువుకి అది తీసుకొచ్చిండు అది గొడ్డలి పడిపోయింది నీళ్ళలో ఎలియా ఎలీషా నుంచి చెప్తున్నాడు అందులో పడిపోయింది ఎక్కడ పడిందంటే స్థలం చూపించాడు అప్పుడు ఆయన ఏం చేసిండు ఒక చిన్న చెట్టు కొమ్మని తుంచి ఆ స్థలం లేస్తే ఆ గొడ్డలి పైకి తేలింది ఇది మనుషులకు అసాధ్యం నువ్వు ఏమి చేసినా అంత బరువు వస్తువుని తేలికగా నువ్వు చేసి నీటి మీద తేలేటట్టు చేయలేవు అసాధ్యం అన్నట్టు తేలియకుంది ఆ విశ్వాసం విశ్వాసం అనే వరం ఎంతగా కష్టపడి ఎన్ని గంటలు ప్రార్థనలో కూర్చొని ఎన్ని రోజులు ఉపవాసం నుండి ప్రార్థనలు కనిపెడితే కానీ ఈ ఈ వరం రాదు అది నేను డిక్లేర్ చేసిన వచ్చి జస్ట్ అట్లా కాలం వెలిపిస్తే రాదు వరం ముప్పై సంవత్సరాల తర్వాత కూడా నీకు రాలేదు వరం కాబట్టి ఎలి ఎలిషా ఈ యొక్క విశ్వాసం అనే వరంలో ఆయన సేవని కొనసాగించినట్లు మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా ధాన్యాల గ్రంథంలో చూస్తాం కదా మనము ధాన్యాలకి అటువంటి విశ్వాసం ఉండే ఆయనకు వ్యతిరేకంగా ఎంతమంది ఉంటే సింహంలో బోర్డు లేపించారు కానీ సింహంలో నోరు మూర్పించగలిగిండి ఆయన విశ్వాసం అసలు కదా ఎన్నో కాలంగా ఆకలిన సింహాలు అతని దగ్గరికి వచ్చి ఏం అంటే విశ్వాసం అనే వరం ఉంటే నువ్వు అట్లా చేయగలవు నువ్వు నీ నీ హృదయానుసారంగా వాటితో నువ్వు సంభాషించినప్పుడు అవి ఆగిపోతాయి నెబుకత్నేజరు కూడా అది ఒప్పుకున్నాడు అది మనం చూస్తాం కదా ధాన్యాలు నీ పరిస్థితి ఏందని అడుగుతున్నాడు అక్కడికి వచ్చి నీ దేవుడు నిన్ను తప్పించగలిగిండా అని అడుగుతున్నాడు అప్పుడు దానిలు అంటున్నాడు నా దేవుడు నన్ను తప్పించండు తన దూత ద్వారా పంపించి ఆయనని ఏసుక్రీస్తు ప్రభు అని మనం తెలుసు నాలుగో వాడు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి రావాలంటే శరీరం ధరించుకొని రావాల్సి వస్తుంది అతనే కాబట్టి ఆయన భయపడకుండా తన విశ్వాసం చూపించగలిగింది అదే గిఫ్ట్ ఆఫ్ ఫీత్ అంటే అదే విశ్వాసం అనే వరం భయం లేకుండా అదే శరీరం మెషక్ అభిజ్ఞ కూడా ఉంది కదా విశ్వాసం మనుష్య కుమారుడు ఆ యొక్క అగ్నిగుండంలో వాళ్ళతో పాటు తిరగడం చూడగలిగింది నెమ్మకం దానియలు దేవుడు ఆ యొక్క సింహంలో నోట్లు మూయగలిగండి దానియలు విశ్వాసం అటువంటి అది అటువంటి వారం ఉండేది ఈ శత్రుకు విషయ వల్ల కూడా అదే విశ్వాసం ఉందన్న విషయం మనం చూస్తున్నాం కాబట్టి బైబిల్లో చాలా మందికి ఉండే ఇటువంటి విశ్వాసం అని మనం చూస్తా ఉన్నాం ఇది ప్రతి ఒక్క చిత్రం నీ చిత్రం నా చిత్రంలో కూడా ఉండాలా ఇటువంటి విశ్వాసం లేకపోతే సామాన్య విశ్వాసం ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నట్టు విశేషమైన అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే నీకు ఎటువంటి విశ్వాసం అనే వరం ఉండాలా మతపరమైన జీవితంలో కనిపించేది ఇది చాలా మంది నేను గతంలో చేసిన ఈరోజు కూడా కొంతమంది సేవకుల సాక్ష్యాలు విన్నా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ సాక్ష్యాలలో నేను ఈరోజు వరకు కూడా ఎవరిని ఒక్క పైస అడగలే ఉత్త చేతులు వచ్చిన నేను సేవకి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి బ్రదర్ ఇట్లా అవసరం లేదు బ్రదర్ ప్రార్థించండి బ్రదర్ అంటారు ఈ రోజులలో పాస్టర్స్ ఏమంటే డబ్బులు అడగాలంటే బ్రదర్ ఇట్లా పరిస్థితి ఉంది బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్ అని అంటారు అన్నట్టు దాని అర్థం ఏంటంటే మీరు నాకు సప్లై చేయండి నాకు సహాయం చేయండి అని అర్థం అన్నట్టు వాళ్ళ క్రోడెడ్ లాంగ్వేజ్ అది ఇది మానవ తల మ్యానిపులేషన్స్ అన్నట్టు మరమ్మతు చేసుకోవాలి చర్చి గోడలు కోలిపోతున్నాయి రూజు కారుతుంది బ్రదర్ మీరు ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు అంటే నువ్వు ప్రార్థన చేసుకోలేకపోయినావా నీ అది నీవు నువ్వు నడిపించే సంఘం కదా నువ్వు ప్రార్థన చేయాలి కదా నేను నీ సంఘ సభ్యుని కాదు కదా నేను ఏదో విజిటర్ని నేను ఎందుకు చేయాలి ఆ విషయంలో నీ సంఘస్థులకి ఆ బాధ్యత లేదా అంటే నీ మీద నమ్మకం లేదన్నట్టే కదా సంఘస్థులకి ఎన్నెన్నో విషయాలన్నీ బయటకు వస్తా ఉంటే తోడితే క్రైస్తవ జీవితం ఎంత అన్యాయంగా ఉంది ఈరోజు అన్న విషయాన్ని నువ్వు గ్రహించగలవు కాబట్టి చాలా మంది చేసిన సేవకుల సాక్ష్యాలు విన్న నేను ఎక్కువ ఈ గొప్ప గొప్ప దైవలింగ సాక్ష్యాలు వింటా ఉంటాను చదువుతా ఉంటాను ఫ్రీ టైంలో వాళ్ళ శ్రమలు వాళ్ళు ఎట్లా కష్టపడినట్టు ఎట్లా దేవుని కార్యాలు చూడగలి కాబట్టి ఒక నువ్వు అనేది అటువంటి సేవ జీవితంలో ఉంటే మటుకు ఎవరి దగ్గరికి ఒక్క పాలిస ఆశించకుండా సంపూర్ణంగా ప్రభుని అడుగుతూ ఉంటావా ఆయన ఎవరినొకరి ద్వారా నీ దగ్గర పంపిస్తాడు డబ్బు నువ్వు అడగవు నువ్వు అడిగినావంటే ఏసులో నువ్వు ఛాన్స్ ఇవ్వలేదన్నట్టు ఈ విషయం బాగా చేసుకోండి నువ్వు ఒక ఒక వ్యక్తిని అడిగినావు అనుకో బ్రదర్ ఇట్లంది నా పరిస్థితి మీరు ప్రార్థించిన నా గురించి అంటే డైరెక్ట్గా అడుగుతున్న పరిస్థితి రా ఇది క్రైస్తవ జీవితం గురించి బహు దుఃఖకరం ఎప్పుడు కూడా దేవుని ఆధారపడే వాళ్ళు కాదని అట్లా బైబుల్ అంతటా ఎంతో మంది గురించి మనం చూస్తాం ఇటువంటి విశ్వాస వీరుల గురించి మన కాలంలో కూడా చాలా మంది గొప్ప దయజనున్నారు అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపించాను మీకు అవకాశం ఉంటే మీరే వెతుక్కోండి నైన్టీన్ ట్వంటీస్ నుంచి గొప్ప గొప్ప దైవజన్లు ఎయిటీస్ వరకు బ్రతికిన వాళ్ళందరూ చనిపోయారు ఇప్పుడు బట్ వాళ్ళ సేవ మటుకు విశేషం పొందుతున్న సేవ అటువంటి వరాలు దేవుడు మనకు అనుగ్రహించాలి అటువంటి ముఖ్యంగా విశ్వాసం అనే వరం కేవలం సాధారణమైన విశ్వాసము రక్షణార్థమైన విశ్వాసం కాకుండా విశ్వాసం అనే వరము పొందుకొని మనం ముందు పోవాలా అటువంటి కృప ప్రాభం మనం అనుగ్రహించడం ప్రార్థిస్తాం పరిశుద్ధి దేవ వదనాలైనా విశ్వాసం అనే వరంని మీరు కృపావరంగా మాకు అందరికి అనుగ్రహించినారు నేను విశేషమైన సేవ నేను విశేషమైన అద్భుతాలు జరిగే సేవ విశేషం మనుషులకు అర్థం కానివన్నీ మీరు మాకు చూపిస్తారు ప్రభు అటువంటి వరాన్ని మాకు అందరికి అనుగ్రహించండి వింటున్న వారందరినీ ఆశ్రయించండి ఇది ఎంత కాలం వెళ్తుందో మాకు తెలియదు కానీ మీ చిత్తానుసారంగా మేము లోబడి ముందు పొలాన్ని నడిపించండి నేను వేపుని లేసి తెలిసి లాగా సేపడమని ఏసు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనదుల నీకు వర్ణాలిస్తయ్యా గొప్ప దేవ నా తండ్రి ఇక మధ్య కానీ సమలనైనా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ప్రభా విశ్వాసం అనే వరం గురించి ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభా నా దేవ నా ప్రభా విశ్వాసం వేరు విశ్వాసం అనే వరం వేరని మీరు అన్నారు ప్రభా నా తండ్రి యేసు ప్రభానైనా మాలో సాధారణమైన విశ్వాసం కాకుండా ప్రభా విశ్వాసమైన వరం కోసం మేము ప్రయాసపడాల ప్రభా ఆ వరం ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటుందో వాళ్ళ విధానాలు ఏ రీతిగా ఉంటాయో మీరు మాతో మాట్లాడిన ప్రభావ నైనా ఈసయ్యన తండ్రి చివరి వరకు ప్రభావ నైనా మీ రక్షణ ప్రాణాలకి మేము ఉండాలా ప్రభా విశ్వాసమైన వరం మీరు మాకు అయినా మనిషి కుమార్ తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఉంటున్నానని మీరు అన్నారు ప్రభా కాబట్టి అనుమానమే ప్రభా కానీ ప్రభా చివరి వరకు ప్రభావ మీ రక్షణ ప్రణాళికలు మేము ఉండాలా ప్రభా విశ్వాసం వరాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా ప్రతి నైనా ప్రార్థన పూర్వకంగా ప్రభా మా విశ్వాసం పరిమాణం ఎంతవరకు ఉంది మేము అది మీరు చూడగలగల ప్రభా ప్రార్థనలోనైనా మీరే సహాయపడమని ప్రార్థిష్టమైన మీ బిడ్డలైనా ఎంతగానో ప్రభావ గొప్ప గొప్ప దైవజనులు ప్రభావ ఎన్ని గంటలు ప్రార్థనలు కూర్చొని ప్రభావ ఇవన్నీ విషయాలు తెలుసుకోగలిగినారు ప్రభావ నైనా ఇస్తే మేము కూడా ఆ రీతిగా ప్రభా ఎక్కువ ప్రార్థనలు మేము గడుపుకొని ఉపవాస ప్రార్థనలు ఉండి ప్రభావ అన్నిటి మేము పొందుకోవాలా ప్రభావం గ్రహించగలగల ప్రభావ అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ నా తండ్రి మాకున్న విశ్వాసం సరిపోదు ప్రభావ మా విశ్వాసాన్ని సంపూర్ణంగా మీరు మార్చండి వారంగా మార్చబడాలని సహాయపడండి అయినా ఆ రీతి మేము ప్రయాసపడాలా ప్రభావ మా విశ్వాసాన్ని మేము పెంపు పెంపొందించుకోవాలి మీ వాక్యంలో ప్రభావ ఆ రీతి మమ్మల్ని బలపరచమని ప్రాదిష్టమైన గొప్ప దేవాన తండ్రి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయి ప్రతి శ్రమను చూసినా కానీ మేము దీని విషయంలో మేము భయపడటానికి వీలేదు ప్రభావ ఏలే జీవితంలో ఎలిషా జీవితంలో ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు ప్రవక్తల జీవితాల్లో ప్రభావ విశ్వాసమైన వరం ప్రభావాలు బాహాటంగా ప్రభావాలు కనిపిస్తుంది ప్రభావాలు జీవన విధానం వాళ్ళ సేవా జీవితంలో ఆ రీతిగా ప్రభావ మేము కూడా ప్రభావ ఆ రీతిగా మేము జీవించాలని మేము ప్రయాసపడాలా ప్రభావ నైనా మీరు మమ్మల్ని ఆశ్రయించమని ప్రార్థిష్టం మాకు ఆశ ఉంది ప్రభావ అయినా తగిన మేము పడాలా ప్రభావ కాబట్టి నేను ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు ప్రభావ మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి ఆ గిఫ్ట్ మేము పొందుకోవాలా ప్రభావ విశ్వాసమైన వరం నైనా విసుగా మీరు మాకు అట్లా అనుగ్రహించమని ప్రార్థిస్తాం అడుగు వారికి ఓ ప్రభావ నా తను మీరు ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభావ అడుగు ప్రతివాడు పొందుకున్నారు కాబట్టి మాకు అడుగుతున్నాం ప్రభావ అయినా మీ మైన కొరకు ప్రభావ ఆ గిఫ్ట్ మేము వాడాలా మాకు ఇచ్చిన ప్రతి కృప వారు మీ మైన కొరకు మేము వాడాలా ప్రభావ వాళ్ళు ఎలా ఎలాంటి స్వార్థం కోసం వాటిని వాడద్దు ప్రభావ ఒకవేళ ఇంతకాలంలో ప్రభావ ఓ ప్రభా మీ ఇలాంటి మీ ఇచ్చిన వరాలు ప్రభావ మా స్వార్థం కోసం వాటిని క్షమించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానైనా మీ మహిమకరంగా వాటిని ఆ గిఫ్ట్స్ మేము వాడాల ప్రభావ అందుకొరకు మీరు మాకు అనుగ్రహించండి అయినా మీరే సహాయకులు నడిపించండి నైనా గొప్ప దేవానికి ఎంతో ఎంతో మంది తెలియని స్థితిలో ఉన్నారు ప్రభావ విశ్వాసంలోనే ఆగిపోయినారు ప్రభావ అది వరంగా మారాలని వాక్యం చెప్పింది ప్రభావ అప్పుడున్నప్పుడే ప్రభావ నేను వాళ్ళు కదిలి కదిలించబడరు ప్రభావ స్థిరంగా ఉంటారు ప్రభావ మీ కార్యాలు చూడగలరు అద్భుతాలు చేయగలరు అనేకులు మీ చెంత నడిపించగలరు ప్రభావ వీళ్ళ విశ్వాసం గొప్పది అని సాక్ష్యం ఇవ్వగలరు ప్రభావ అలాంటి విశ్వాసాలు మమ్మల్ని నడిపించండి ఈ విషయాల ప్రభావ మేము అనేకులు ప్రకటించాలా ప్రభావ ఆ రీతి మమ్మల్ని బలపరిచేయండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పర్లోకొక జ్ఞానం అనుగ్రహించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకోమని ప్రాదిష్టమైన మీరు అక్కడ బహు తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ కాలం భయంకరంగా ఉంది ప్రభావ నైనా మీరు అక్కడ బహు సమీపం ఉంది ప్రభావ ఓ ప్రభాన తండ్రి ఎక్కడ భయంకరమైన అలజడి ప్రభావ ఇవన్నీ మీరు రాక సూచనల ప్రభావ కాబట్టి నైనా మేము కలిగి ఉండాలా ప్రభావ అన్నిటి మేము తెలుసుకొని అనేకులు ప్రకటించి క్రైస్తవ సంఘాన్ని సిద్ధపరచాలా విశ్వాసం మీరు నడిపించాలా ప్రభావ ఇప్పుడున్న విశ్వాసం అయినా సాధారణమైన విశ్వాసం కానీ పరిపూర్ణమైన విశ్వాసం వరంలాగా మారాలని సత్యం మీరు మాకు బయలుపరిచినది విజృంభించినైనా ఈ వాక్యం ప్రకటించాలా ఎందుకంటే అనేకుల విశ్వాసం లేదు ప్రభావ కొంచెం శ్రమ రాగానే భయపడుతున్నారు శ్రమ రాగానే ప్రభావ కదిలిపోతున్నారు ప్రభావ ఇంత భయంకరంగా షేక్ అవుతున్నారు ప్రభావ సేవకులు సైతం ఆ రీతిగా అది ఎందుకంటే విశ్వాసం అనే వరంలాగా మారలేదు సాధారణమైన విశ్వాసం కానీ అది రెట్టింపు కావాలని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభావ ఆ వాక్యం ప్రకారంగా ప్రభావ మా హృదయంలో మేము మేము భద్రపరచుకోవాలని సహాయపడి వాక్యం ఉండడం మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరచడం మీకు ఎంతో వందాలు ప్రభావ ఈ వాక్యం మా హృదయం మేము భద్రపరచుకుంటున్నామైనా ఆయన మా హృదయంలో మేము నింపుకుంటున్నామైనా మేము స్వీకరిస్తున్నామైనా మీరే సహాయపడండి బలపరిచినైనా వరంలాగా మమ్మల్ని విశ్వాసాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తాం గిఫ్ట్ మాకు అనుగ్రహించి మీ నామని మేము అయినా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రజలు అందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షిని పెట్టుకోండి గొప్ప దేవన తనకి ఎంతమంది అయితే రాలేదు ఆ కుటుంబాలకు మీరు ఆశ్రయించండి వాళ్ళకి విశ్వాసమైన వరం అనుగ్రహించండి ఈ సత్యాన్ని గ్రహించలాగిన మీరే వాళ్ళకి ఒక అవకాశం మరొక అవకాశం పిల్లలకు అనుగ్రహించి బలపరచమని మీరు ఆకృతిని సిద్ధపరచుకొని దీనివంతా మీరు మాకు సహాయం నడిపించి సురక్షిత మమ్మల్ని ఇంటికి చేర్చని ప్రభావ ప్రతి పనులు ఘనవిజం అనిపించి ఆటంకాలు కొట్టివేసి మీ మహిమతో మేము నిలబెట్టుకొని మీరు ఆకలి సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆమె ప్రేమ కృపగలను తండ్రి సర్వోన్నతుడ సర్వాధికారి సృష్టికి కారణభూతుడ నీకు పరిశుద్ధ ఘనమైన నామను బట్టి నేను ఉన్నాను అయ్యా మధ్యాహ్నం కాల సమయంలో నిన్ను ఆరోగించే కృపను మాకు ఇచ్చాను నిన్ను బట్టి నీకు స్థితులు స్తోత్రాలు అవునాయన ఏ దేవుడు నా తండ్రి అయ్యా దివారాత్రులు నాయన మమ్మల్ని కాయలేడిన ప్రభా మమ్మల్ని కాచి నాయన భద్రపరిచి నీ సన్నిధిలోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో చేర్చి నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చావు నేను బట్టి అయ్యా నువ్వు గొప్ప దేవుడు ఉన్నట్టండి తండ్రి నాయన నేను నిజంగా విశ్వాసం అనే వరం ఉన్నట్టండి నేను పొందుకునేలాగా నాయన నీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి నాయన మేము విశ్వసించిన రీతిగా నా ప్రభు నీవు గొప్ప దేవుడు ఉన్నట్టండి నాయన మేము నమ్ముచి ఉన్నాం అవును నాయన విశ్వాసం వేరు విశ్వాసం అనే వరం వేరు నాయన దాసిన దారుణాల బయలుపరిచినందుకు మీకు స్థితిలో స్తోత్రాలు అందనాలు చెల్లించుకుంటున్నాను మేమైతే నా ప్రభు నిమిత్త మాత్రం నా ప్రభు అయ్యా మేము నా తండ్రి ఎందుకు పనికిరంటున్నాయన అయ్యా మిమ్మల్ని ఆయన మీ బిడ్డలుగా మీ సొత్తుగా నాయన మిమ్మల్ని ఎన్నుకున్న ప్రభు ఉన్నాయి ఆ విశ్వాసము ఆ నిరీక్షణ నా మీ జీవితంలో మేము ఎల్లప్పుడూ నీ కొరకు నా అదే విశ్వాసాన్ని నాయన కొనసాగించలేక నాయన కొరకు మాకు తోడుగా ఉంచండి మా జనకాల సమయంలో నాయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నీ సన్నిధానం నీ కృప నీ దీవెన నీ కాపుదలు నాయన ప్రతి ఒక్కరికి నీ నాయన నాయన అనుగ్రహించండి నాయన తోడుగా ఉండండి అయ్యా వ్యాధి బాధల్లో ఉన్న వారి పట్ల నాయన మీ తోడుగుండి సహాయం చేయండి నాయన వ్యాధులతో ఉన్న వారిని తాకండి నాయన స్వస్థపరచండి నీ గాయపడే అస్తములతో అస్తములలో నాయన నాయన స్వస్థత ఉన్నది నాయన అటు స్వస్థత నాయన ప్రతి బిడ్డకు నాయన మీరు అనుగ్రహించండి అయ్యా మరి నా తండ్రి నీ నామంలో నా ప్రభ నా తండ్రి నాయన బాగులేని ప్రతి ఒక్కరికి నాయన మంచి ఆరోగ్యం నా తండ్రి ఇవ్వమని నాయన ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి మరి నాయన జక్ర విషయమై కూడా నాయన ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఎటువ నాయన ఆయన నా తండ్రి ఏదైతే బలహీనత ఉన్నదో నా ప్రభా ఆయన తాకండి నాయన తాకే ఉన్న ముత్యం నా తండ్రి వారినే కాదు నాయన మరి నాయన ఆ స్థితిలో ఎవరున్నా నా ప్రభా ఎలాంటి వారు ఉన్నా నాయన నా తండ్రి నీ నా తండ్రి అయా వారిని తాకినాయన నీ కృపలో నాయన స్వస్థపరచండి నీ హస్తం చేత తాగుతున్నందుకు మీకు స్తోత్రాలు నమ్ముచ్చి ఉన్నాం నాయన విశ్వసిస్తున్నాం నాయన విశ్వాసంతో నా తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన అనేకులు నచ్చండి నశించిపోతున్న ఆత్మలు నచ్చండి అయా నువ్వు ఇంకా నీ వంచి ఎరుగుకున్న నచ్చండి ఎన్నో ఆత్మలు నాయన నశించిపోతుంది నాయన ప్రతి ఆత్మలు నచ్చండి అయా మేము నాయన రక్షించే విషయంలో నా ప్రభావ అయ్యా మీ దాసులకు మాకు నాయన తోడుగా ఉండండి అయా అనేకులకు నా తండ్రి నీ లోతైన మర్మాలు నా తండ్రి చెప్పటానికి నాయన నీ యొక్క దాసులను నా తండ్రి నీ సిలువు సాటిని మరుగుపరుచుకుని అనేక నా తండ్రి మర్మములు నాయన మాతో చెప్పులాగు నాయన నీ కృప చెప్పండి అంతేకాదు నాయన నీ విశ్వాసం గురించే నాయన అనేకమైన విషయాలు నా తండ్రి మేము తెలుసుకున్న ఆయన నిన్ను బట్టి మేము నడుచుకోవటానికి నాయన కృప మాకు తోడుగా అయా ఆలోచన విధానాన్ని నాయన నా ఆలోచన విధంలో నీవుండి నాయన అర్థం చేసుకునే భాగ్యం నాకు మా మాకు అనుగ్రహించింది జనకాల సమయంలో నా ప్రభా అయా ఒక ప్రేయర్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరినైనా నువ్వు నా తండ్రి దీవించి ఆశ్రయించి వారి వారి కుటుంబాలనైనా మీరు దీవించి ఆశీర్వదించండి నీ దీవెనతో నేను పండున్నాను నేను పాల్గొలేని పాల్గొనకుండా ఉన్న వారిని కూడా నా తండ్రి నువ్వు దీవించి ఆశీర్వదించండి అయ్యా మరి నా తండ్రి మేము అనేక విషయాలు నా తండ్రి నేను తెలుసుకునే కృపను భాగ్యం మాకు అనుగ్రహించండి మరి మేము నాయన నీ సేవ విషయంలో కూడా నాయన నేను ఎలా నాయన నడుచుకోవాలో నాకు నేర్పించు అయ్యా నాయన నా పని ఒత్తిడి వల్ల నా ప్రభు నేను నాయన సమయానికి నాయన నేను పాల్గొనలేకపోతున్నాను దయతో నన్ను క్షమించి నా ప్రభు నా తండ్రి విస్తారమైన పని పెట్టుకోవటం మంచిది కాదు నా ప్రభు అయ్యా ముందుగా నీవు తర్వాత దేనికైనా నాయన ప్రాధాన్యత ఇస్తానని నేను అనుకున్నానయ్యా అయ్యా నేను మాట నేను దయతో నన్ను క్షమించిన ఆయన అయ్యా నా తండ్రిని పాదాల చింత అడుగుతూ ఉన్నాను నాయన నేను నా తండ్రి ఏం చేయాలో నాయన ఇది కరెక్టా ఇది తప్ప అని నన్ను చెప్పిన ఆయన నాలో ముందుగా నీవు ఆలోచనతో నింపిన ఆయన నన్ను నడిపించిన ఆయన నాయన నాలో ప్రతిదీ నీ ఉండి నాయన ప్రేరేపణ కలిగించిన ఆయన నాయన నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించిన అయ్యా మరి నా తండ్రి నీకు ఏమైనా ఆయాస్కరమైన పనులు చేస్తూ ఉంటే నాయన దయతో నన్ను క్షమించిన ఆయన ఆ తలంపులను ఆలోచనలు నువ్వు ఉండి నడిపించు తండ్రి నీ సన్నిధిని ఆయన మాకు నువ్వు ప్రతి ఒక్కరికి నాయన పేరు గురించి నడిపించను నేను ఆయన ముందున్న సమయాన్ని నీ చేతులు పక్కడించుకోండి అయ్యా కొద్ది స్థితిని నీకే సమర్పించుకోండి నజరేడైన వేసే పరిశుద్ధ నామలు ప్రార్థన చేసి పొందుకునే నామ పర్లేదు తండ్రి ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధ మీకు వందనాలు ప్రభా ఏసుక్రీస్తు నామం బట్టి దేవా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా మా హృదయాల్లో వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభా దేవ మీ యొక్క వరాల కోసమే ప్రభావ మేము ప్రయాసపడాలా విశ్వాసమే కాదు ప్రభా విశ్వాసం అనే వరంలో ప్రభా మేము నానబడి ఉండాలా ప్రభా దేవ యొక్క అభిషేకంతో ముందుకు నడిపింపబడాలా ఎంతో ప్రయాసం ఎంతో కష్టపడాలా ప్రభా ఎంతో ప్రార్థన దేవా గంటలు గంటలు గడపాలా ప్రభా మీరే అలాంటి కృపభాగ్యం మాకు దయచేయండి అలాంటి మనసుని హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా దేవా మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభా మీ యొక్క సన్నిధిలో ప్రభ కూడి ప్రార్థన చేసుకొని సంపాదించుకునేవన్నీ కూడా మేము ఆత్మీయంగా ఉన్నాయన్నీ కూడా మేము సంపాదించుకోవాలా ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ యొక్క ప్రభ ప్రయాసం మాకు ఉండాలా ప్రభా అలాంటి పరిశుద్ధ ఆత్మశక్తి నడిపించేత నడిపించండి దేవ మీకు వందనాలు ఇస్తు ప్రభా మీరే కృపయించండి కనికరణ చూపించండి ప్రభా మేము ఏదైతే వెలుగులో నడిపింపబడుతున్నామో రాజా ఆ వెలుగులో అనేకులను మేము నడిపించాలా ప్రభా అలాంటి ఆత్మ నడిపింపు మాకు దయచేయండి మా గొప్పతనం గురించి కాదు ప్రభా స్వార్థపూరితమైన సేవ స్వార్థపూరితమైన ప్రార్థన మాలో ఉండడానికి వీలేదు ప్రభా మీ కొరకే ప్రభా హలెలుయ సంపూర్ణంగా ఈ యొక్క జీవితాలను సమర్పించుకున్నాం ప్రభా దేవా మీకు వందనాలు ప్రభా మీరు మా కొరకే ప్రభా యొక్క కలవశిలో బలి ప్రభా మీరు సజీవ లెక్కలు ప్రభా మీరు నిలబడి మమ్మల్ని కూడా నిలబెడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా దేవా మీకు వందనాలు ప్రభా ఈసయ మా తీర్మానాన్ని స్థిరపరచండి బలపరచండి విశ్వాసంలో ముందుకు నడిపించి ప్రభు మీరు మహిం పొందమని ఏసునాం ప్రశ్న తండ్రి మన ప్రభు ఏసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆమె